ఎలా మొదలు పెడదాం సరే అనగనగా ఒక ఊరిలో ఎన్ని కథలు విని ఉంటావు అన్ని ఇలాగే మొదలవుతాయి మర్చిపోయావా అది ఈ సినిమాని ఇలాగే మొదలు పెట్టాలి అబ్బో ఇది కూడా పాత స్టైలే విన్నట్టే ఉంది వద్దు వద్దు పుస్తకం తెరిచి మొదలు పెట్టడం ఎంతమంది చూసుంటారు మూసే పుస్తకాన్ని మనం కులాగా చేద్దాం ఎలా చేయాలో చెప్తాను విను అనుకోకుండా ఒకనొక రోజు పొద్దున్న అనుకోని సంఘటన ఒకటి జరిగింది అంటే ఎక్కడికైనా పారిపోండి మీ ప్రాణాలు కాపాడుకోండి ప్రళయం వచ్చేస్తుంది ప్రళయం వచ్చేస్తుంది హెచ్చరిక మీ ప్రాణాలు కాపాడుకోండి అపాయం తరుముకొస్తోంది అసలు ఏం జరుగుతోంది ఇక్కడ ఆకాశం పడిపోతుంది ఆకాశం పడిపోతుంది ఆకాశం పడిపోతుందా నీకు మర్చిపోయిందా కాదు కాదు నిజం చూపిస్తారు రండి నానా బాబు నానా ఏంటది ఈ సింధూరపు చెట్టు కింద ముక్కబడిందండి అబద్ధం కాదు అది ఇక్కడే ఉంది ఖచ్చితంగా అది ఇక్కడే పడింది ఆ షేప్ లోనే ఉండాలి అంటే ఈ స్టాప్ బోర్డు లాంటిదా అవును కానీ దాని మీద స్టాప్ అన్న గుర్తులేదు అది నీలంగా మబ్బుగా ఉంది సరిగ్గా నా తల మీద పడింది స్టాప్ సెల్లాగే లాగే అలాగా ఏంటది ఏం బాబు తల మీద పడింది ఓ కాదురాడా అది ఆకాశం నుండి పడ్డ మొక్క చెప్పేది ఆకాశం నుండి పడిందా మీరెవరు కంగారు పడకండి ఒక చిన్న తప్పు జరిగిపోయింది అది ఇది ఒక సింధూరపు మాత్రమే ఇది ఇది ఇదే మా అబ్బాయి తల మీద పడింది కాదురా ఇప్పటికే అందరూ మనల్ని అడుగులా చూస్తున్నారు చికెన్ లిటిల్ నువ్వేమనుకుంటున్నావు ఇలా ఊరు మొత్తాన్ని తలకిందులు చేయడానికి కారణం చూసి టాప్ ఎలా కానీ అది సింధూరపకాయల పడి ఇతను ఏమంటున్నాడు అది సిద్ధూరకాయల ఏంటి సింధూరపకాయ ఏదో పెద్ద సిద్ధూరకాయల పడి నుంచి తండ్రి లేడీస్ అండ్ జెంట్మెన్ ఇది మతిలేని వాగుడు ఓ మతిలేని వాడి యొక్క ఒట్టి వాగుడు ఏముంటుంది బాయ్ ఒక్కసారి మా ప్రాణాలు పోయేలా చేశాడు నీ కొడుకు అదే నన్ను ఏం చెప్పమంటారు మీకు తెలుసుగా నా కొడుకు అప్పుడప్పుడు ఇలా ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాడని చిలిపి పనులు కాదు నాన్న సింధూరం కాయ కాదు అది నిజంగా ఆకాశం నుండి పడి ముక్కే నన్ను నమ్ము నాన్న నమ్ము నాన్న సినిమా సినిమా అట వాళ్ళు సినిమా తీస్తున్నారట ఇంకెప్పుడు నువ్వు చేసిన తప్పని వాళ్ళందరూ మర్చిపోతారు ముందు నీ గురించి అన్ని పేపర్స్ లో రాశారు దాని తర్వాత దాని గురించి పుస్తకాలు కూడా రాశారు పుస్తకాన్ని టేప్ గా మార్చారు బోర్డ్ గేమ్స్ చేశారు స్పూన్స్ మీద నీ మొహాన్ని అచ్చు వేశారు ఆ తర్వాత ప్లేట్ల మీద వెబ్సైట్ కూడా తెరిచారు తెలుసుగా నీకు అవును చూసే ఉంటావు అందులో లాభం ఏంటి మనం మైక్రోవేవ్ ఓవర్ లో పెట్టలేం బిల్ బోర్డ్స్ ని చూసావా కూడా Hey, ఈ స్టిక్కర్ని కూడా వదలలేదు ఇవన్నీ కొంతకాలానికి బిల్ బోర్డులు సరే పోస్టర్లు సరే చూసి ఊరుకున్నాను కానీ ఈ బంపర్ స్టిక్కర్ మీద శాశ్వతంగా పేరు చెడిపోయినట్టే చూడనా వీటిని నువ్వు పట్టించుకోకు ఎందుకో చెప్పడా నా దగ్గర ప్లాన్ ఉంది అలాగా సరే సరే సరేలే ఇక మీదైనా నువ్వు నోరు తెరవకుండా ఉండడం మంచిదని చెప్పాను నీకు గుర్తుందా నువ్వు అసలే మాట్లాడకూడదు అలాగే కానీ నేను చూడు ఇది ఒక ఆటే ఇది ఒక దాగుడు మూతల ఆట లాంటిది ఎప్పటికీ దీనికి అంతే లేదు లేదు బాగుంది <laughs> ఇప్పుడు మన దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది సరే సాయంత్రం కలుస్తా గుర్తుంచుకో మాట్లాడద్దే సరే అలాగే బాయ్ అవునమ్మా క్రేజీ లిటిల్ చికెన్ కానీ అన్నిటిని అలా చూడకూడదు బాయ్ బాయ్ <laughs> ఇప్పుడు చూడు ఈ రోజు నుండి కొత్తగా మొదలు పెడదాం అనుకుంటే నువ్వు ಗಪಾಯ್ ಹೋಗುನು నీవు గొడవకు నన్ను లాగితే అందులో నేను తలచుక దిగుతా రోజు నేను మంచిని కోరి అగరే బాగా నేను చిక్కుకున్నా చిన్నకు రాడనుకుంటే అది తప్పు తప్పు అయిపోయినే ఒక చిన్న కమ్ము తల కిందుగా అన్నదే అరిగిరుగు పొరుగునే చూడ దారి తప్పడం నా తప్పు వీధిలోనే ఉండగా బళ్ళు జోరులే అల్లరలునే చేయా అన్ని తప్పైపోయింది ఒక చిన్న జారుడు ఒక చిన్న జారుడు తీసుకము దుఃఖము తల కిందునగా అయినదే అది ఊటి తెలుసుకొని సిగ్గుపడుతునే Yeah. ఫాక్సీ లాక్సీ నేను వచ్చేసాను లూసీ మాస్టర్ రంట్ చిన్నోడా నేను పొద్దున్నే వచ్చేసానండి మిస్టర్ ఉలెన్స్ వర్త్ నా పెన్సిల్ కింద పడేశాను పెన్నీ పెన్నీ డాకీ లాకీ వాజీ వాజీ మోర్క్యుబైన్ మోర్క్యుపైన్ ఉన్నాను నేల మీదున్న చేప శబ్దం చేయకు హ్యాపీ మలాడ్ ఆ చూడండి తోటి ప్రాణుల్ని ఎగతాలు చేయడం నేను అస్సలు భరించను అంటే నువ్వు ఇలా మధ్యలో మాట్లాడకూడదు నల్ల హ్యాపీ ఏం చెప్తున్నా అవును చికెన్ లిటిల్ <laughs> ఇంకా రాలేదండి ఇంకా రాలేదు పిల్లలు అరవై రెండో పేజీని తిప్పి జాగ్రత్తగా పదాలన్నింటినీ నేను చెప్పినట్టు అరువుదించండి అతడు ఆమె వారు మనం అందరూ వచ్చేసారా సరే అయితే వినండి ఈ రోజు అరవటాలు శబ్దాలు ఈలలు వేయటం గోల్ చేయడం చేయకూడదు ఈ రోజు ఆట డాట్ బాల్ దయచేసి అరవకండి సూపర్ కదూ భలే రెండు టీములుగా విడిపోండి పాపులర్ అన్పాపులర్ కోచ్ చెప్పు అన్పాపులర్ మళ్ళీ మా జాగ్రత్త మరి ఇంకోసారి చెప్తారా తప్పకుండా మన వాడికి చెప్పండి పిల్లలు అలా అరవకు రండి చూడు మన చేప ఏం చేస్తుందో అలాగే చేయి ఎందుకు ఆలస్యం దారిలో శత్రువు తగిలాడులే దారిలో గమ్మంటుందా సార్ వాడే గెలిచాడు మరి శత్రువు కదా అటు నుంచి బంచేస్తుంది థ్యాంక్ యూ అవును నీ మీద సినిమా తీసారట దారుణం కదూ ఈ సినిమాని వీడియో కూడా చేస్తారేమో దాడి గురించి నేను పట్టించుకోడు పొద్దున పొద్దున మా నాన్నగారు నన్ను మాయమైపోమని సలహా ఇచ్చారు నేను అసలు బాధపడట్లేదు ఎందుకంటే నాకంటూ ప్లాన్ ఉంది నీకు వినాలందా ఇది బాగుంటుంది ఇది చూడు ఆ క్షణం నా జీవితాన్ని పాడు చేసి ఒక్క క్షణం సరిగ్గా మూడు గంటలు పట్టుకున్నాడు చూడు నాకు కావాల్సిందల్లా ఒక్క ఛాన్స్ ఇప్పుడు నాకు కావాల్సిందల్లా ఒక్క ఛాన్స్ దాంతో ఏదైనా గొప్ప పని చేసి అందరూ పడిపోయే విషయాన్ని మర్చిపోయేలా చేయాలి ఓ అప్పుడు గాని మా నాన్నగారు నన్ను చూసి గర్వపడరు టైం అయిపోయింది అలాగే నేను వచ్చేస్తున్నా మరి ఇప్పుడు నువ్వు ఏమంటావో చెప్పు సరే విను ఆకాశం పడిపోతుందని నువ్వు చెప్పావు మీ నాన్నగారు అది నమ్మలేదు అప్పటి నుంచి నువ్వు లోనా బాధపడుతున్నావు అవునా అది కొంచెం కష్టంగానే ఉంటుంది అదే బాధ సరే కానీ దీని వద్దు ఇప్పుడు జరగాల్సిందంతా ఆ గూడు కట్టుకున్న బాధ బయటపడాలి అది ఒక చిన్న ముఖం మాత్రం కాదు కానీ పెద్దది ఒకేసారి నిలవున్న ఆవేశాలన్నీ చెల్లా చెదరైపోవాలి కోపం విసుగు ఒంటరితనం భయం మానసిక ఆవేదన ఏమంటావు నేను చెప్పింది అర్థమైందా ఇలా చెప్తే అర్థం కాదు నేను చెప్పేది బాగా విను నువ్వు అనవసరంగా బాధపడకుండా సమస్యని పరిష్కరించాలి సరే పరిష్కారం ఇదే నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకుని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలా అవును అర్థమయ్యే వరకు ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి ఆగు నేను చెప్తాను ఇప్పుడే ఈ వారం మోడర్న్ మ్యాలర్ పత్రికలో దీని గురించి వివరంగా ఉంది అత్యద్భుతంగా ఉంది నేను చెప్పాను నా దగ్గర ప్లాన్ ఉందని అవును కానీ కాస్మోటెక్ రూల్స్ ప్రకారం నువ్వు ముందు గొనగడం ఆపి మాట్లాడాల్సిందే మరి హౌస్ఫుల్ జక్లింగ్ చెప్తుంది తల్లిదండ్రులతో చర్చలు పెట్టుకోకూడదని అలా చేస్తే సమస్యలు మొదలవుతాయట చూసావా అర్థమైందా సరే ఇప్పుడు నాతో పాటు నువ్వు చెప్పు నువ్వు మీ నాన్నమ్మ అవి అవి అవి అవి ఇప్పుడు మాట్లాడే సమయాన్ని వృధా చేయను నేను ఏదైనా ఇప్పుడు గొప్ప పని చేస్తే గాని మా నాన్నగారు నేను తెలివైన వాడిని ఒప్పుకోరు అలా అనుకో నువ్వు తెలివి తక్కువ వాడివి కాదు నువ్వు ఆలోచన పరుడివి మేధావివి ఇక చిరుకైన చిలిపైన వాడివి ఏంటి కాదు అవును రన్ చికెన్ లిటిల్ వాళ్ళ నాన్నగారితో కలిసి మాట్లాడడం మంచిదా లేదా అనవసరమైన కట్టుకథలు చెప్పి సమస్యల్ని తెచ్చుకోవడం మంచిదంటావా <laughs> ఏమిటి కట్టుకథలా రాన్ క్షమించు నీ ఫేస్ చూసి అర్థం చేసుకునే శక్తి నాకు లేదు చేప నువ్వే నన్ను కాపాడాలి మగాళ్ళింతే ఈ సుందరిని చూసి పడిపోయావా వీరుడా అమ్మాయిలకి మాత్రమే న్యాయంగా మాట్లాడడం స్పందించడం వచ్చనుకుంటా మాట్లాడింది చాలు మన చాలా సమయాన్ని వృధా చేసావు ఫాక్సీ ఇక కాసుకోండి నేను ఎలాంటి దెబ్బలైనా తట్టుకోగలను లేదు వచ్చినా సరిగ్గా ప్రవర్తించడం లేదు జిమ్ క్లాసుల్లో గొడవ చేస్తున్నాడు ఆకాశం పడిపోతుందని అబద్ధం ఆడినప్పటి నుండి వీడి వీడిలాంటి అల్లర్లే చేస్తున్నాడు ఇలా చూడు పప్ నీ మీద నాకు చాలా మర్యాద ఉందని నీకు తెలుసు నువ్వు ఒక గొప్ప ప్లేయర్వి బేస్బాల్ ఆటలో మన స్కూల్కే పెద్ద స్టార్వి కానీ వాస్తవాన్ని కాదలేం కదా నీ కొడుకు నీ అంతటి వాడు మాత్రం కాదు బాబు అలాగేనండి మీ సహాయానికి రుణపడి ఉంటాను తనతో మాట్లాడతాను నాన్న అది నాతో ఆపు ఇక చాలు నువ్వు నాకు నచ్చ చెప్పక్కర్లేదు నాకు ఆలోచన అది నేను ఈసారి నేను ఈసారి బేస్బాల్ టీమ్ లో జాయిన్ అవుతా అనుకుంటున్నాను సారీ అండి సారీ సారీ బేస్బాల్ చిట్టి దీని గురించి మనం మాట్లాడాంగా అది నిజమే కానీ మీకు తెలుసా అది నా చిన్నప్పుడు నేను ఐదు కిలోలు పెరిగాను ఇప్పుడు పెద్దవాడైపోయాను నాన్న అది నిజమే కానీ బేస్బాల్ బాగా ఆలోచించావా ఆలోచించాను మీకు కానీ నేను ఎందుకు చేరకూడదు <laughs> అవును చేరొచ్చు కానీ ఎందుకు ఎందుకు ఎందుకంటారండి నాన్న మీరు హై స్కూల్లో ఉన్నప్పుడు గొప్ప స్టార్ అని తెలుసు <laughs> మీరు సలహాలు ఇవ్వచ్చు కదా కానీ చిట్టి కాసేపు నన్ను నన్ను కాస్త ఆలోచించి నీవు నాకు తెలిసి బేస్బాల్ నీకు అస్సలు సరిపోదు నువ్వు వింటున్నావా పోనీ చెస్ టీములో చేరటం లేక పాటల పోటీలో చేరటం బాగుంటుంది కదా ఈ మధ్య కాలంలో కొందరు పిల్లలు స్టాంప్ కలెక్షన్ కూడా చేస్తున్నారు ఇక్కడ కొంచెం స్టాంపులు దొరుకుతాయి రంగు రంగు బేస్ బాల్ నేను బేస్ బాల్ ని గట్టిగా కొట్టి అది ఊరవతల పడితే నీ మొహంలో వచ్చే ఆనందాన్ని చూడాలనుంది <laughs> నానా నేను ఊరికే అన్నాను ఇందాక జోకేశాను అంతే నేను ఒక మంచి మాట చెప్తాను వింటావా చిట్టి అలాగే నాన్న ఏంటో చెప్పండి అందని ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నించుకు చిట్టి అలాగే కానీ నాన్న అంటే నేను చేయగలనని అది ఎలా అంటే సరేనన్నా to bid on me. అవకాశం కావాలి Ve don't sağ, sağdın şu tüpte sağ. పూర్తయ్యాయి ఒకే ఒక టీం వాళ్ళు స్పడ్ వ్యాలీ టాటర్ ని ఓడించడానికి ఇప్పుడు ఒక్క రన్ మాత్రమే తీయాలి ఆటగాళ్లు కూడా మంచి ఊపులో ఉన్నారు ఈసారి జయానికి తప్పక అవకాశం ఉన్నట్టే ఈ సంతోషం బేస్బాల్ ను చూస్తే రాదు ప్రైజులు గెలవడం మాత్రం కాదు ఈ ఆటలో అందరూ ముక్కులు తుడుచుకుని అటు కాదు ఇటు ఇటు కాదు అటు అని ఒకరికొకరు ఆడుకోవడమే అది అసలైన సరదా ఇక మరి ఓకే బాక్స్ టీం తరఫున మన గౌరవనీయులైన మేయర్ టర్కీ ఈ సంవత్సరం మాత్రం గొప్పలు చెప్పి పుచ్చుకున్నారు కానీ ఈ ఆట మన ఊరి వీరుల మీద ఎక్కువ శ్రమనే రుద్దుతోంది మొత్తం తొమ్మిది ఇన్నింగ్స్ తరువాత కొందరి ఆట వీరులకి దారుణ గాయాలు తగిలాయి టీం ఆఖరికి ఆటగాళ్లే లేకుండా మిగిలిపోయారు పట్టు వదలకుండా ఉన్న కాస్త బలంతో ఆ టీం జయాన్ని సాధించాలని చూస్తున్నారు ఇప్పుడు వచ్చేది చికెన్ లిటిల్ ఖచ్చితంగా ఆటలే తెలియని ఆటగాడు ఇతను టీంలో చేరి కనీసం ఒక్కసారైనా బ్యాట్లు పట్టుకున్న పాపం ఎరగడు ఈసారి మనం ఓడిపోవడం ఖాయం ఆగండి ఇతను కనీసం బ్యాట్ పట్టుకుని నడవగలిగితే చాలు మన ఉత్తరాలు ఫాక్సీ లాక్సీ బ్యాట్ ని తిప్పి విజయం సాధించగలదు ఈ ఆటలో ఆమెకు మంచి పట్టుంది తప్పకుండా ఈసారి ఎంవీపీ ట్రోఫీ వెళ్ళకే సూర్యకురుడా బాగా విను నీ ముందు ఉన్నదంతా చాలా చిన్నదైన సన్నటి ఆట స్థలం నిన్ను ఓడించడం వాడి తరం కాదు నువ్వు తిన్నగా నడిచి వెళ్ళు బ్యాట్ విసరకు ఇది నాకు బాగా వచ్చిన ఆట చెప్పేది నువ్వు బ్యాట్ విసరకు తిన్నగా నడిచి వెళ్ళు అర్థమైందా తిన్నగా వెళ్ళు ఒకసారి బ్యాట్ ని విసరకు కొంచెం ఉడుకుతూ తూరుతూ ఆ బ్యాట్ ని కూడా సరిగ్గా పట్టుకోలేక మొత్తానికి బాక్స్ వద్దకు చేరుకున్నాడు అతను కుడి వైపు నుండి బ్యాట్ చేస్తాడు ఎడమ వైపు నుండి కాదు కుడి వైపు నుంచి ఇతన్ని ఓడించచ్చు కానీ ఇక్కడ లెఫ్ట్ ఫీల్డ్ లో ఉన్న ఆటగాడు వేరే పనిలో ఉన్నాడు మధ్యలో ఉన్న ఆటగాడికి ఆకలి పుట్టి గడ్డిని తింటున్నాడు కుడివైపు ఆటగాడు మట్టిని తవ్వుతున్నాడు వీడెందుకురా బాబు ఇప్పుడు వచ్చాడు అలా తలదించుకోకు ఈసారి ఆట మనదే ఇదిగో బంతి వేగంగా వచ్చింది ఇది ఒక హై కట్ ఈ ఆట గురించి గొప్పగా చెప్పలేము చెప్పడానికైనా ఆడాలి కదా క్యాచర్ ఏమైనా సిగ్నల్ ఇచ్చేశాడు మంచి కూడా వచ్చేసింది మంచి జారి కింద నుండి వస్తుంది అతను కొట్టాడు ఇది రెండో మంది క్యాచ్ విసరతం చెప్పాను కదా విసరద్దు రెండు బంతులు అయిపోయాయి ఇంకొక బంతి అది చాలా వేగంగా వినండి కాస్త క్షణాల్లో మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు ఈ రోజు నా రోజు తీసుకుంటున్నా ఇది మంచి హిట్ ఏంటి హిట్టా హిట్ ఆగండి మన బ్లేడ్ ఇంకా అక్కడే నిల్చున్నాడు ఏదో భ్రమంలో ఉండిపోయాడు పరిగెత్తు ట్రైన్ పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు పరుగెడుతున్నాడు కానీ తప్పు దారిలో ఆగు ఆగు ఆగు అటువైపు కాదు చిట్టి ఇటువైపు ఇటువైపు ఆగు ఆగు ఇంతకు ముందు నేను ఎప్పుడు ఇలా అనలేదు ఈ ఆటగాడు రింగులు రింగులుగా తిరిగేస్తున్నాడు అతను వెనక మన గూజీ లూజీ కూడా పరుగులు తీస్తోంది ఈ రోజు ఆట టైలో ఉంది అటు చూస్తే బంతిని ఇంకా విసురుతున్నారు తిరిగిపోయింది కాదు అతను సెంటర్ ఫీల్డ్ వాడు లేడీస్ అండ్ జెంట్మెన్ రాడ్రిగు రెండో కోర్టు విసిరాడు క్యాచ్ అయితే పట్టుకున్నాడు కానీ మరి బంతేది డిటైల్ బ్యాగ్ ని ముట్టుకుని పరిగెడుతూనే ఉన్నాడు వాళ్ళు కడుగుకుంటున్నారు ఫీల్డ్ ఏదో సమస్య ఉన్నట్టుంది వాళ్ళు గొడవ పడుతున్నారు చిక్కు చిక్కు చిక్కు విదేశీ ప్లేయర్ దూసుకొస్తున్నాడు తప్పకుండా ఇది ట్రిపుల్ కార్నరే అది ఆగలేదు అతను ఇంకా పరిగెడుతూనే ఉన్నాడు ఇది అద్భుతమైన ఆట ఓ అద్భుతమైన ఆట జంట ఈ కుర్రాడికి దమ్ము ఎక్కువే తన శక్తిని పెంచుకుంటూ పోతున్నాడు లిటిల్ మాత్రం పట్టుదల విక్రమార్కుడిలో ఉన్నాడు ఆకర్గతలు జారుతున్నాడు అది ఓ సెంటర్ కూడా వచ్చేశాడు అది ఎవరు కడివి నీరుని ఆటగా మిగిలిపోయింది Oh. <coughs> <coughs> <coughs> అరే పాపం ఇలా అయిపోయిందేమిటి ఆగండి ఆగండి ఆగండి మీరు కొంచెం సేపు ఆగండి మీ గుర్రాలను కాసేపు ఆపండి కాసేపు అందరూ నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్ ఈ ఆట ముగింపుకి రాలేదు అతను అతను చేరుకున్నాడు అతను ఓడిపోలేదు చేరుకున్నాడు ప్రేక్షకులారా ఆట అయిపోయింది చేసి సాధ్యం చేశారు ఇరవై సంవత్సరాల్లో ఇదే మొదటిసారిగా మనం జయాన్ని సాధించాం తల్లులారా మీ పిల్లలను మెచ్చుకోండి మీరు చూసింది చెప్పాలి మీరు ఈ క్షణాలని జీవితంలో మర్చిపోలేరు ఈ దృశ్యం ఈ ఘోష ఈ ఊరికో కొత్త వీరుడు పుట్టాడు అతనే చికెన్ లిటిల్ కొట్టేశాడు అవును చికెన్ లిటిల్ ఇదంతా నీదే ఈ విజయం ఈ సాధన ఈ ప్రతిష్ట అవి మాత్రమే కాదు ఈ రోజు ప్రత్యేక జిగురు పానీయంలో కూడా America! Ha ha! champion, my friend. Nenu Chivari. Champion ఓటమన్నది లేదు నేనే ఛాంపియన్ ఈ లోకానికే వేగంగా బంతి వచ్చేస్తుంది ఇదిగో కాస్కో బంతి కొట్లాడంత ఫాస్ట్ గా వచ్చింది ఇప్పుడు కొట్టు ఎగిరింది పైకి వెళ్ళిపోయింది ఒక పరుకు తీసాడు రెండో పరుకు అది తీసాడు ఊరు అవతలకి వెళ్ళిపోయింది అతను మూడో పరుకు కూడా పూర్తి చేసి వచ్చేస్తున్నాడు బంతి కోసం ఫీల్డ్ లో వెతుకుతున్నారు బంతి అనుకుని దేని విసిరేశారు అది వచ్చేలో అతను వచ్చేశాడు ఆహా! Accounts అవును, <laughs> <laughs> <laughs> <sighs> అమ్మయ్య నువ్వు ఒకటి తెలుసుకో ఇంతటితో మనం ఆకాశం పడిపోయిందని అగతాల నుండి పూర్తిగా బయటపడ్డాం నువ్వేమంటావు అవును నిజమేనన్నా <clears throat> నేను కావాలంటే దాన్ని వివరించనా వివరిస్తావా నాకు వివరించడానికి ఏముంది నాలో ఏదైనా తప్పు ఉంటే చెప్పు లేదు లేదు కానీ మర్చిపో పూర్తిగా మర్చిపో మర్చిపోతాను. సమస్య తీరిపోయింది అయితే మనం మాట్లాడటం బాగుంది ఈ రోజుకి ఇది చాలు చాలా సంతోషంగా ఉంది ఉండండి ఉండండి నేను మీకు సాయం చేస్తాను కొంచెం తోస్తే చాలు అలాగే ఉండండి. ఆ, అలాగే. అమ్మయ్యా నేను నించున్నా నించోగలిగాను హే గుడ్ నైట్ హీరో ఆటగాడి బ్యాటుతో బంతి దూసుకొచ్చేస్తూ Woohoo! Yeah! Ha ha! Kawakasaki tanks. స్టాప్ సెల్ లాంటి ఆకారంలోనా మళ్ళీనా ఏమైంది ఏం లేదు మరి నువ్వు అరిచినట్టు వినిపించింది లేదే నేను నేను బెడ్ నుండి పడిపోయాను అంత దూరంలో ఎలా పడ్డావు ఎంత దూరంలో అంత ఎక్కడ అదే అక్కడికి ఎలా వచ్చావు నువ్వు ఇంతకీ ఏం మాట్లాడుతున్నాం <laughs> పోనీలే అయిందేదో అయింది చూడు జరిగిందేదో జరిగిపోయింది సరే రేపు కొత్త రోజు మొదలవుతోంది ఉండకూడదు ఉండకూడదు ఉండకూడదు ఉండకూడదు ఉండకూడదు ఉండకూడదు మంచిది Wow. కావాలి ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి నీకేం కావాలి ఏం కావాలో అడుగు అడిగింది ఇస్తా అడిగింది ఇస్తా. ఇస్తున్నది అడుగు అనుకుంటా ఇచ్చేస్తా ఏం కావాలో అడుగు అడిగింది ఇస్తాం ఇష్టమైనది అడుగు అంతా ఇచ్చేస్తా హలో బాలన్ మాట్లాడుతున్నాను నీకేం కావాలి నీకేం కావాలి మేము మొదలు పెట్టేశాం ఏంటి సరే ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి సరే నాకు తెలిసి మీ నాన్నగారికి చెప్పలేదు అవునా అది అది నాకు తెలుసు నువ్వెందుకు ఆయనకి చెప్పలేదు ఇంతవరకు నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోలేదు కాదు కాదు కాదు ఇంతసేపు మాట్లాడుకుంటూనే ఉన్నావు అలాగా ఆయనేమన్నారు అది ఏంటి ఇక చాలు ఎక్కువైంది మనం పరిష్కారాన్ని వెతకాల్సిందే నువ్వు ఇక మీదట ధైర్యంగా సమస్యని ఎదుర్కోవాలి ఎదుర్కోవాలి అబీ ప్లీజ్ ముందు ఒకసారి కూడా ఇదే నా తల మీద పడింది ఈ విషయం ఆయనతో చెప్పడం నా వల్ల కాదు అవును చాలా కష్టం సారీ ఇలా తాళం వేయడం అలవాటైపోయింది సరే దీనికి సరిగ్గా ఒక పరిష్కార మార్గం ఉండే ఉంటుంది అంటే ఇదొక వాతావరణానికి సంబంధించిన బెలూను లేదా పరిశోధన కోసం పంపిన కమ్యూనికేషన్ శాటిలైట్ అయి ఉంటుంది ఇది ఏదైనా నాకు అనవసరం ఇది వెంటనే నా జీవితం నుండి పోవాలి అది కూడా వెంటనే హే ఒకసారి ఒక నీలం రంగు ఐస్ ముక్క పడింది గుర్తుందా నీకు అందరూ అది అంతరిక్షం నుండి పడింది అనుకున్నారు కానీ అది ఒక ఏరోప్లేన్ నుండి పడిన చల్లటి రొట్టె ముక్క అని తేలింది అవును గుర్తుంది చల్లటి రొట్టె ముక్క అవును చల్లటి రొట్టె ముక్క చిన్న ముక్క చిన్న ముక్క చిన్న దేన్ని పాటనా ఆపు కాదు రొట్టె ముక్క అవునా సరే సరే సరే అది మర్చిపోండి దేన్ని వదిలేద్దాం అయినా దాని గురించి నాకు అనవసరం దీన్ని పోగొట్టడానికి మీరు సాయం చేస్తారా లేదా Oh! చిట్టి ఎక్కడికి వెళ్తున్నారు చికెన్ లిటిల్ మీతో ఏదో చెప్పాలట చెప్పు ఆయన చూసుకుంటారు మనం ఏం మాట్లాడుతున్నావు వెళ్ళొస్తారా బాయ్ <laughs> పెద్దలన్నాక పిల్లలు ఏం చెప్పినా వినాల్సిందే వాళ్ళ మాటల్లో విషయం ఏ లేకపోయినా సరే నువ్వు నిన్ను కాపాడుతావు తప్పైపోయింది సారీ సారీ జాగ్రత్త Fish! Oh. <laughs> నాకు తెలిసి ఫిష్ని వాళ్ళు వేరే గ్రహ నివాసి అని శిలలా అమర్చడం ఖాయం లేదా సగం ప్రాణంతో ఉన్న వాళ్ళ తయారు చేసి వాళ్ళ పిల్లలకు ఆట వస్తువులా తయారు చేసి ఇవ్వడం ఖాయం ఖచ్చితంగా చెప్పగలను మన ఫిష్ పోయినట్టే ఇంకా పోలేదు ఓ పదండి అపాయం ఉన్నాను ఇక్కడే వదిలేసి మీరు వెళ్ళిపోండి వీలైతే నాకు కొంచెం పప్పు అన్నం కొంచెం నీళ్లు మీ దగ్గర ఉంటే చిప్స్ కూడా ఇవ్వండి ఇప్పుడు నువ్వు రిలాక్స్ అవ్వడానికి ఏం చేస్తావో చెయ్యి భయం లేదు భయపడద్దు నిర్భయంగా ముందుకెళ్ళు నిర్భయంగా ముందుకెళితే వాళ్ళని ఏదైనా చేశారా ఏదో ఒకటి చెప్పు అలా గ్లాస్ మీద కొట్టుకో అలా చేస్తే వాళ్ళ కోపం వస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి. రండి ఇక్కడ <laughs> నెక్స్ట్ మనమే సరే సరే ఇంటికి వెళ్ళగానే మీ నాన్నగారితో ఈ విషయం చెప్పాలి సరే సరే అలాగే చేద్దాం అలాగే చేద్దాం త్వరగా త్వరగా త్వరగా ఇక్కడ నుండి పారిపోడు త్వరగా త్వరగా పారిపోండి త్వరగా త్వరగా త్వరగా ఊరంతా <laughs> తిరిగి వచ్చేసారా త్వరగా సోదరా త్వరగా సోదరా త్వరగా సోదరా నన్ను క్షమిస్తూ నా ఒళ్ళు చాలా పెద్దది త్వరగా వచ్చేయండి పదండి పదండి 啊啊 karma. Oh, ఏమిటా శబ్దం సారీ ఆకలిగా ఉంటాను ఈ విషయం అందరికీ చెప్పాలంటే స్కూల్ బెల్ కొట్టాలి త్వరగా త్వరగా తాళం వేసింది వాళ్ళు వాళ్ళు చూస్తున్నారు నాకు సోడా కావాలి త్వరగా కానీ త్వరగా కానీ త్వరగా తీ. నోటు మడతలు పడింది ఇప్పుడు దీంతో అవసరం ఏంటి త్వరగా త్వరగా త్వరగా Nandiyan kundi, kasya po na kalumusko po ay. వినిపిస్తున్నాయి ఎవరు అలారం బెల్ మోగిస్తున్నారు త్వరగా కెమెరాలు సిద్ధం చేయండి చికెన్ లిటిల్ ఇది మాత్రం నిజం కాకపోతే అప్పుడు అక్కడ అక్కడ అది మీరే డా డూవా అతను అక్కడ అక్కడ అదే మీరే ఇట్రండి త్వరగా త్వరగా ఏడే చూచారు మళ్ళీ మొదలు పెట్టాడు త్వరగా రండి రండి త్వరగా రండి కళ్ళారా మీరే చూడండి రండి రండి త్వరగా త్వరగా రండి త్వరగా లేకపోతే చూడలేరు పక్కన చూడండి ఎవరిది రూపాయి రండి ఓ వస్తున్నా రండి, రండి, రండి, రండి. త్వరగా మనం దేన్ని ఎత్తుకుతున్నాం నాకు తెలీదు ఆ సరే అలాగే ఇబ్బందిగానే ఉంటుందని నాకు తెలుసు కంటికి కనిపించిన స్పేస్ షిప్ అదిగో అక్కడే ఉంది ఏలియన్స్ తో పాటు భూమిని ఆక్రమించడానికి రండి మీకు చూపిస్తాను మిస్ అయిపోయింది సరే ఇంకో సర్వీస్ ఇస్తాను సరే పోనీ నాకు అంత బలం లేదని మీ అందరికీ తెలుసు కానీ ఇది నిజం కానీ అక్కడ మెరిసే పళ్ళాలు దాక్కున్నాయి అవే కళ్ళ కనపడకుండా చేస్తున్నాయి ఆ పళ్ళమే నా తల మీద పడింది మళ్ళీ ఆ సింధు రూపక కళయానండి బాబు మొత్తం కట్టుకదే అయి ఉంటుంది పోలే సెకండ్ పోర్టైలర్ అని చెప్పేసి చెప్తున్నాడుగా అది ఇక్కడే ఉంది ఆగండి అక్కడ ఏలియన్స్ ఉన్నారు వాటికి వాటికి కళ్ళున్నాయి అవి ఎర్రగా ఉన్నాయి మరేమో చేతులున్నాయి గ్రహాలు గీసి ఉన్న మ్యాప్ కూడా ఉంది చాలా భయంకరంగా ఇక చాలు ఇంట్లో నీ కోసం బొబ్బట్లు చేసి పెట్టాను కావాలా వద్దా బొబ్బట్లకి సంబంధం అసలు పిల్లాన్ని తీసుకోవడం మీ వల్ల అవుతుందా కాలా నా మాట వినండి నేను చెప్పేది నిజమే నేను చెప్పేది నిజమే నాన్న నాన్న నేను అబద్ధం చెప్పట్లేదు ఈసారి మీరు నన్ను నమ్మి తీరాలి లేదు చిట్టి నేను నమ్మను మీకేం <laughs> చెప్పాలో నాకు తెలియడం లేదు సారీ తన తన తరపున మీకు నేను సారీ చెప్పుకుంటాను నాకు తెలిసింది ఏమిటంటే ఇది ఒక క్షమించలేని ఒక పెద్ద తప్పని <laughs> రూపాయి దొరికింది లేకపోతే ఈ సాయంత్రం వట్టి పేరమే ఓ మిస్టర్ బక్ మీరెక్కువ బాధపడకండి ఇందులో మీ తప్పేం లేదు Woo! రిపోర్ట్ చెబుతున్నాయి చాలా చోట్ల జనం ఇంకా భయంతో తారుమారవుతున్నారని ఒకే ప్రాంతంలో అయితే లిమింగ్స్ వారి కుటుంబం మొత్తం భయంతో పరుగులు తీసి కొండ కోన దొరక చివరికి ఉన్న పార్క్ బెంచ్ పక్కన దాక్కున్నారట హలో క్షమించండి హలో తప్పైపోయిందండి హలో సరేనండి హలో ఏంటి మీరు జారి పడిపోయారా ఓరు నాయను నాకు తెలిసి రాబిట్ కాళ్ళు అదృష్టం విన్నాను నీకు తిట్టే మెయిల్స్ వచ్చాయి నేను చాలా బాధపడుతున్నాను తప్పని ఒప్పుకుంటాను ఇంకొన్ని తిట్టే మెయిల్స్ వచ్చాయి హలో అసలు మీరేమంటున్నారు మీ తిట్టే మెయిల్ భాష ఓ అలాగా ఆకాశంలో మీ సందేశం కనబడుతుంది ఆఖరి మాటని ఓ మేఘం కప్పేసింది మంచిదైంది హలో, మాటలు సరిగ్గా రాని ఓ అలాగా అయితే ప్రయత్నించి చూడమ్మా నీ సలహాకి థ్యాంక్స్ నేను డబ్బు కట్టడానికి సిద్ధంగా ఉన్నాను ఉంటానమ్మా బాయ్ <laughs> నువ్వు మీ నాన్నగారితో మాట్లాడే సమయముంటూ ఉంటే అది ఇదే ఆ సమయం దాటిపోయింది <laughs> అవును దాటిపోయింది చిట్టి సమయం దాటిపోయింది వాళ్ళిద్దరూ ఇక మాట్లాడుకోవడం కాలా ఇంకోసారి ఆలోచించు వాళ్ళిద్దరికి ఇక మాటలు ఉండవు కానీ మాట్లాడకుండా ఉండలేరు వాళ్ళిద్దరి మనసులు వెన్నలాంటివి నా వల్ల కాదు నా వల్ల కాదు నా వల్ల కాదు రంట్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలేస్తావా please happy mm. oh, mm. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఉంది ah. Ah. Ah. Oh. Oh. అతని పేరు కిరిపి అంట ఇతను వదిలేసి వెళ్ళిపోయారా వీళ్ళ నాన్న కూడా వదిలేశారు వద్దు ఏడవద్దు నీకోసం మేము ఉన్నాక ఆరు నూరైనా సరే నేను ఇంటికి చేర్చే పూచి మాది ఇదిగో చీదు ఓకే చూసారా మంచోడు చిన్నపిల్లాడు కదా అందుకే Ah! వాళ్ళు మీ వాళ్ళేగా వెళ్ళి మొత్తం సైన్యాన్ని తీసుకొచ్చారా చిన్నపిల్లలు ఉన్నారు జాగ్రత్త కుదేకండి నువ్వు ఇక్కడ ఉన్నావా త్వరగా కార్లు ఎక్కు మనం వెళ్ళాలి ఆగండా మీకు విషయం చెప్పండి నాకు తెలుసు నాకు తెలుసు నువ్వు చెప్పబోయేది నిజమే ఏలియన్స్ వచ్చేసారు పైన చూడు వాళ్ళు వచ్చేస్తున్నారు మీకు తెలుసా అది అది రక్షణ కోసమే ఏంటి రక్షణ కోసమా అవును ఆ ఏలియన్ పిల్లాన్ని వాళ్ళు ఇక్కడ వదిలి వెళ్ళిపోయారు అతన్ని తీసుకుపోవడానికే వస్తున్నారు మనం సాయం చెయ్యాలి నాన్న ఏంటి వదలండి ఎలాగో మీకు నా మాట మీద నమ్మకం లేదుగా చిట్టి చిట్టి ఆగు చిట్టి వెళ్ళొద్దు నేను చెప్పేది విను అవును ఉన్న చెడ్డ పేరు వల్ల అతని మాటలు మీరు నమ్మట్లేదు tipo de entrada. Super te ఏంటి నేను అనుకున్నది అది కాదనుకోండి కానీ మీరుండి నాకు ఏ సాయం చేశారు నేను మ్యాచ్ విన్ చేసినప్పుడు మీరు ఇచ్చారు ఆకాశం పడిపోతుందనా నమ్మలేదు బాల్ ఫీల్డ్ లో కూడా నా పక్క లేరు ఇప్పుడు కూడా నన్ను నమ్మట్లేదు బాగా మాట్లాడావు మాట్లాడు మాట్లాడు ఆ సింధూరకాయ సంఘటన నుండి నా మాట మీద నమ్మకం లేదు ఆ విషయంగా మనం మాట్లాడుకోవాలి అలా మాట్లాడుకోకపోతే తన మీద వెంట్రుకలని రాలిపోయి బట్టతలు వచ్చేస్తుందని మోడర్ మల్లాడిలో చెప్పారు అది నేను భరించలేను నేను విషయం గ్రహించలేదు చిట్టి నేను నేను నిన్ను ఎప్పుడు అలా ఆ సింధూరకాయ ఆకాశం ఆ విషయం నీ మాటలు నిజం అంతా నిజమే మీ అమ్మ తను ఉంటే ఈ పాటికి తను నిన్ను బాగా అర్థం చేసుకుని ఉండేది నేను <laughs> ఇక మీద ఆ విషయం నేర్చుకోవాలి <sighs> కానీ అంటే నాకు ప్రాణం అది నువ్వు తెలుసుకో ఏది ఏవైనా సరే <sighs> నువ్వు నువ్వు నన్ను మన్నించాలి ఒకవేళ నువ్వు బాధపడేటట్టు నేను ప్రవర్తించుంటే నన్ను మన్నించు చీటీ పదండి పదండి సరే నాన్న ఇప్పుడు మనం చేయాల్సిందంతా ఈ కిర్బీని కప్ప చెప్పడమే ఏదైనా సరే దీన్ని మనం పంపించాలి ఇది పెంకి చాలా పెంకి వీడు పెంకి పిల్లోడు నేనేం చేయాలో నువ్వే చెప్పు నిజంగానే అడుగుతున్నారా నీకోసం ఏమైనా చేస్తాను చిట్టి పదండి నాన్న మన గ్రహాన్ని మనం కాపాడుకుందాం ఇది కళ నిజమా నిజమే ఔ <laughs> ఓ ముద్దులు పెట్టేస్తున్నాడు బుజ్జిగాడు <laughs> చూడు అభి నువ్వంటే నాకు చాలా ఇష్టం నా మనసారా చెప్తున్నాను అర్థం చేసుకోవడం అంటే ఇదే ఏలియన్లు తన బుర్రని పాడు చేసినట్టున్నాయి చెప్పు చిట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం ఓకే ఇది చాలా చిన్న పనే మనం ఇప్పుడు చేయాల్సినంత ఈ పిల్లవాడిని ఆ ఇనుప ఏలియన్ దగ్గరికి తీసుకెళ్లడమే మేము లొంగిపోతున్నాం మీ నగరానికి వేసే తాళం తీసుకోండి ఇది నా కారు తాళం టిక్ టాక్ ప్లాన్ ఏంటి మర్చిపోదాం సరే ఇప్పుడు ఏం చేద్దాం చిట్టి నేను ఇప్పుడు నీకు నూరు శాతం తోడుగా ఉంటున్నాను ప్లాన్ బి అలాగే ప్లాన్ బి అసలు ప్లాన్ ఏంటి ఏంటి ఏంటి ఏంటి నువ్వు బాత్రూమ్కి వెళ్ళాలా జ్యూస్ కావాలా చాక్లెట్ ఫుల్ ఐస్ ఏంటి కాల్పాట ఆడాలా ఇంతకేం కావాలి నాకేం అర్థం కావడం లేదు నేను తండ్రినా కాదు కాదు కాదు తండ్రినే ఓ వాళ్ళని తల్లిదండ్రు ఇప్పుడు మనం వెళ్దాం నాన్న ప్లాన్ బి ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే ఈ పిల్లాన్ని తీసుకుని ట్రాఫిక్ లో ఏలియన్స్ ని తప్పించుకుంటూ టౌన్ హాల్ దాకా వెళ్లి బాగా పైకెక్కి ఇతని తల్లిదండ్రులకి ఇతన్ని ఎప్పచెప్పాలి చెప్పాలి మనకు అవసరం లేనిది ఇలాగే మనం పారేస్తూ ఉండాలి చెప్పు చిట్టి ఇప్పుడు ఏం చేద్దాం ఫైర్ <laughs> వద్దు ఇటు టౌన్ దగ్గరికి వెళ్ళు కానీ మనం కాలిపోయేలా ఉన్నావు ఏం చేయాలో చెప్పు ఫేష్ రన్ నేను చెప్పింది చేయి ఏం కాదు మనం బతుకుతాం నాకేమీ కాదా ఓకే నిచ్చిన నిత్తి ఫిష్ అనుకున్నది సాధించాను నేను అనుకున్నది సాధించాను నేను సాధించా అదండి నా కాళ్ళు నొప్పి పెట్టేస్తున్నాయి నేను నడవలేకపోతున్నాను కానీ ఆఖరి వరకు నీకు తోడుంటాను నేను రాలేకపోతున్నాను తిరిగి వచ్చేసే చిట్టి ఈ దారిలో వెళ్ళడం చాలా కష్టం లేదు రానా నేను వెళ్ళగలను చాలా అపాయకరం చేయగలను చేస్తాను అది ఆ, ఈసారి మీరు నన్ను నమ్మి తీరాలి అది అది అది నిన్ను నమ్ముతా చిట్టి సరే నన్ను పట్టుకో ఇదిగో మీ బాడు ఇక్కడ చూడండి ఇదిగో మీ అబ్బాయి బాడే ఉన్నాడు నేను వచ్చేసాను చిట్టి నానా జాగ్రత్త మాతో పెట్టుకోకండి వెళ్ళిపోండి Huh? Oh! Huh? Big bag? వాణ్ణి ఎందుకు ఎత్తుకుపోయారు ఒక్క నిమిషం ఆగు సోదరా నా చిట్టి మీ వాణేం దాచలేదు మీరే వదిలిపెట్టి వెళ్లిపోయారు మీరేం తల్లిదండ్రులు నాకు జవాబు చెప్పండి మా వాణ్ణి వదలండి అలాగే అలాగే వచ్చేసావా నా మగను భలే తప్పించుకున్నా అబ్బా మొత్తానికి చట్టాన్ని నిరాకరించి తప్పు చేశారు దీనికి శిక్షగా మిమ్మల్ని వెంటనే బూడిద అమ్మో వద్దు ఏమంటున్నా నాకు అర్థం కావడం లేదు మెల్విన్ ప్రీతమా వాళ్ళు చెప్పేది నిజమని చెప్తున్నాడు మనం వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నాం అయితే మనదే తప్ప అవును మనదే అయితే ఇప్పుడు వాటిని వెనక్కి తీసే అలాగే అలాగే వాళ్ళని కిందకు వదిలేయండి అలాగే మీ అరుపుని కాస్త తగ్గించండి ఇలా మాట్లాడే అవకాశం ఎప్పుడు ఒకసారి వస్తుంది అలాగే చేస్తా హాయ్ హాయ్ మీకెవరికైనా ఇలా మాట్లాడాలనుందా చూడు చూడండి మిమ్మల్ని ఇలా అపార్థం చేసుకున్నందుకు ఎలా క్షమాపణ అడగాలో తెలియడం లేదు నాకు బాధగానే ఉంది మమ్మల్ని క్షమించండి అవును నిజమే మీ అబ్బాయి గానే లేకపోయి ఉంటే ఈ పార్టీకి మేము ఈ గ్రహాన్ని బూడిద చేస్తుండేవాళ్ళం ఏంటి అలాగాని జరుగుంటే ఎంత సిగ్గుచేటు నువ్వు చెప్పు మీకు సింధూరం కాయలు దొరికాయా మీ మామగారింటికి వెళ్లే ముందు ఇక్కడే ఆగి వెళ్తుంటా ప్రతి సంవత్సరం అవును అన్ని గ్రహాల్లో వెతికాం అవి భూగ్రహములు భూగ్రహంలో మాత్రమే లభిస్తున్నాయి ఇదిగో ఇక్కడ రాసిన సైన్ బోర్డు ను చూసాం <laughs> అందుకే ఇక్కడికి వచ్చాం ఓకే అన్ని మళ్ళీ మామూలు స్థితికి తెచ్చేసావు కానీ ఒకటి వదిలేసాం వాడు చూడండి హలో సాక్షి మళ్ళీ తయారు చేసినప్పుడు ఆవిడ బ్రెయిన్ వేవ్స్ తారుమారైపోయాయి కంగారు పడొద్దు మళ్ళీ మామూలుగా చెయ్యడం సులభమే ఇలాగే బాగుంది లాలిపాప్ లాలిపాప్ అమ్మో ప్రీతమా టైం అయింది త్వరగా పద సరే మేము వస్తాం మళ్ళీ కలుద్దాం సోదరా నన్ను క్షమించండి కానీ నేను కూడా తండ్రినే పిల్లలతో జీవించడం గురించి నాకు కూడా బాగా తెలుసు వాళ్ళకేమైనా కావాలన్నప్పుడు మనం సిద్ధంగా ఉంటాం అదిగో మళ్ళీ పడుతుంది ప్రతి ఏడు మేము అక్కడికి వచ్చినప్పుడు పడిపోతుంటుంది చూడండి ఏదో ఒక రోజు ఎవరి తల మీదనైనా పడిపోతుంది అలాగే అలాగేం కాదు ఎక్కడ కొన్నారు వాళ్ళకి తిరిగి కూడా నా మీద ఆ గొంతు ప్రయోగించి భయపెడుతున్నారా అలాంటిదేమీ లేదే చిట్టి నిన్ను పెట్టి తీసే సినిమాని నాకు చూడాలనుంది వాళ్ళు జరిగింది జరిగినట్టే తీస్తే నాకు చాలా ఆనందం అలాగే తీస్తారు హాలీవుడ్ నుంచి వచ్చారు ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను మంచి కథని ఎప్పుడూ పాడు చేయరు రైట్ అలర్ట్ అందరూ సిద్ధంగా ఉండండి status report mister fish commander little evil fox లాక్సియన్ సైన్యం మన గృహ వాతావరణంలోకి జరబడి వచ్చేసింది <gasps> అంటే దాని అర్థం ఏంటి అది నాకు తెలుసు ఆకాశం కిందకి పడిపోతోంది కమాండర్ లిటిల్ ప్లీజ్ నన్ను ఏసన్ పిల్లు నేను యుద్ధానికి తీసుకెళ్ళడం నాకు ఇష్టం ఏలియన్ సైన్యం మన భూమిని ఆక్రమించాలని వస్తోంది మన సమూహం నా మీద ఆధారపడి ఉందని తెలుసుగా నీ మీద కూడా బాధ్యత ఉంది అందుకే నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నా యుద్ధానికి నువ్వు సిద్ధమేనా నువ్వు చెప్తే యుద్ధానికే కాదు దేనికైనా నేను సిద్ధమే నీ కవచాన్ని సిద్ధం చేయ దాడికి సిద్ధంగా ఉంటాయి గురి చూడు గురి చూడు వాళ్ళకి సత్తా ఏంటో చూపించు కెప్టెన్ జాగ్రత్త రాంట్ రాంజ్ నీకేం కాలేదుగా లేదు నాకేమీ కాలేదు నన్ను తెలిసి మీరు వెళ్ళిపోండి కమాండర్ నాకు కొంచెం బొబ్బట్లు కొంచెం చిప్స్ కొంచెం ఉంటే ఇవ్వండి ఇక మీదట నా అవసరం లేదు వీడు నా ప్రియ స్నేహితుడు హ్యాపీ నువ్వైనా నాతో ఉన్నావు happy, is happy, is happy, is. Okay యోక్స్ మంచి ప్రజలారా అప్పుడప్పుడు ఆకాశం కింద పడిపోతున్నట్టు అనిపించిన మీరు కంగారు పడద్దు ప్రతిరోజు మనకి ఒక కొత్త రోజే కుటుంబం